సౌభాగ్యదాయి కుంకుమం దీని మంత్రము బలిబలే మహాబలే అసాధ్య సాధిని స్వాహ శాంతే శాంతే సర్వారిష్ట శాంతిం గురు గురు స్వాహ యథైవాగతం పాపం తదైవా ప్రతిగచ్చదు స్వాహ ఓం శాంతి శాంతి శాంతి ఈ సౌభాగ్యదాయిని కుంకుమను నూట ఎనిమిది సార్లు మంత్రించి ఇచ్చినా ఇతరుల ఆపదలు గడతెరగలవు ఇది పాఠము కూడా సోమ శుక్ర గురువారములందు నూట ఎనిమిది సార్లు జపించిన ఈ మంత్రము సిద్ధించగలదు